हे सप्तशैलेश हे सत्यसङ्काश हे नित्यसन्तोषगीष दयाभूष श्रीवेङ्कटेश सुधासिक्तः सा सदा भक्तपोषा स्वयं सुप्रकाशा गुणातीतभासा महाचिद्विलासा लसद्दिव्यसङ्गीतसाहित्यसौरभ्यसम्पन्नगीतप्रसूनार्चिता मेय श्रीपादयुग्मा हरे ವೇದ ವೇದಾಂಗ ವಿಧ್ರಂಗ ಸಂಘೋದ್ಭಟಾಭಂಗ ಸಂಕೀರ್ತನಾವರ್ತಿತಾನಂತ ಕೀರ್ತಿಚ್ಛಟಾ ಪೂರ್ಣ ಕಲ್ಯಾಣಮೂರ್ತಿ ಜಗದ್ಭಾರ ನಿರ್ವಾಹಣಾಧುರ್ಯ ಸರ್ವಂ ಸಹ ಚಕ್ರವರ್ತಿ భవన్నామగానానుసంధానమేనాద సంకేత సంకీర్ణ శబ్దాజ్జలంకార సందోకమై భావభాండారమై రాగ రాగశృంగారమై రక్తికాసారమై ముక్తికాధారమై భక్త పాడిన్ సదామోద సంద్రాల తేలిల్చుగాదే ధర వాయు సంచారమున్ వారి గాంభీర్యమున్ సూర్యచంద్రాది తారాగణానీక తేజ పరివాహమున్ దేవా నీ ఆజ్ఞ వర్తించు నీకై ప్రవర్తించు నీ తోడనర్తించు నిన్నించి మన్నించి మమ్మున్ కటాక్షించున్ ఓ దేవదేవా ప్రసిద్ధ ప్రభావా కలిం పాపకూపాల శాపాల తాపాలతో దుర్విలాపాలతో కామక్రోధాంధులై మోహలోభాత్ములై మత్సరగ్రస్తులై దుర్మదావిష్ఠులై సర్వదా భ్రష్టులై అష్ట కష్టాల నష్టాల కృంగే జనానీకమున్ వేగ రక్షింప వైకుంఠమున్ వీడి భూలోకమే తెలిచి వరారోహ మాతృత్వ వాత్సల్యవార్ధిన్ ప్రయాణించి పద్మావతి నమ్నయై పుట్టియున్నట్టి సౌశీల్య సత్సంగ సద్యో కృపాపాంగ శృంగార గంగా తరంగానుషంగ అలిమేల్ మంగనా వెల్గు సాక్షాన్ మహాలక్ష్మి దేవేరిగా బోదు సఖ్యాద్రి శేషాద్రి నారాయణాద్రి వరాహాద్రి శ్రీగారుడాద్రి వృషాద్రి మహావెంకటాద్రి అనల్ సుప్రసిద్ధంబులయ్యున్న శైలావడిల్ ശ്രീനിവാസുണ്ടവൈ മെട്ടിയും వేదవేద్యుండవై భక్త సాధ్యుండవై అండ పిండాండ బ్రహ్మాండ భాండాల కాజుండవై ఖండ ఖండాంతరఖ్యాత గాథా విశేషుండవై వెంకటేశుండవై భారతం మందు వెల్గొందు ఆంధ్రప్రదేశాన ఆనంద హర్మ్యాలలో విందుగా నుండి గోవింద ఎన్నంత కొండంతగా పొంగుచున్ అండవై దండవై ఆర్తనాథుండవై కాచుచున్ ద్రోచుచున్ వచ్చి కాపాడుచున్ తామసాంకూరముల్ రాజసాహంక్రియామూలముల్ మాశిరోజావ ఖండాల మృక్కులు సదాగుల్చు హృత్సాత్వికత్వంపు తత్వంబు బోధించుచు కామితార్థాల తీర్థ ప్రసాదాలతో ఆశ్రితాళిల్ కటాక్షించుచు నిత్య వైకుంఠ భోగాలతో నవ్య కళ్యాణ రాగాలతో తిరుపతిని తీరి వెంచేసి ఉన్నట్టి పద్మావతి వల్లభ కోటి సూర్య ప్రభా సన్నిభ భావనాచార్య సంభావితానంద సంధాయకాంఘ్రిద్వయ శ్రీప్రియా पाहि पाहि वरं देहि देहि प्रियं दीनरक्षावना दिव्यतेजोधन भव्यधर्मासना सर्वसंमोहन श्रीनिवासा घनानन्दवेषा प्रभो वेङ्कटेशा नमस्ते नमस्ते नमस्ते తరణి వెంకటనాథుని దండకంబు భక్తిమై విన్న చదివిన ప్రతిదినంబు సుఖము భోగము భాగ్యము శుభవితతి కలుగు జనులకు తథ్యంబు కలియుగమునా ఆ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే కేవలం శ్రీశైల శిఖరం చూచినంత మాత్రాన్నే పునర్జన్మ ఉండదట అట్టి మహిమాన్వితమైన శిఖరంపై వెలిసిన శివదర్శనం మరెంత పుణ్యమో